इदमविद्याया स्वतत्वम् సహకార్యేణ ప్రదర్శితం సో పై పారాగ్రాఫ్ లో అవిద్య యొక్క స్వరూపాన్ని చెప్పడం అయింది కార్యముతో సహా అవిద్య యొక్క కార్యం కామన కామన యొక్క కార్యం క్రియ క్రియ యొక్క కార్యం భావం ఆ విధంగా కార్యముతో సహా అది చేసేటువంటి అపకారంతో సహా అవిద్య యొక్క స్వరూపాన్ని చెప్పడం అనేది వీళ్ళకి విద్య అని చెప్పాలి విద్యాయాశ్చ కార్యం సర్వాత్మభావప్రదర్శిత అవిద్యాయా విపర్యయేణ అవిద్యలో భేదం ఆ విద్యను తలకిందులు చేసి అంటే భేదాన్ని సమశీట్లా చేసి అభేదాన్ని నిలబెట్టుకున్నట్లయితే అది విద్య యొక్క ఉపకారం విద్య చేసే ఉపకారం ఇది సర్వాత్మభావంలో అలా ఉండిపోతారు అంటే శత్రువులు మిత్రులు అంటూ ఎవరు ఉంటారు అంతా ఆత్మస్వరూపులే మనవాళ్ళు పరాయి వాళ్ళు అనేది ఉండదు అందరూ ఆత్మస్వరూపులే దేవుడు దెయ్యము అనేమి ఉండదు రెండు కూడా ఆత్మస్వరూపములే నిజానికి ఆ చిన్నప్పటి నుంచి నా మైండ్లో ఉండిపోయింది దేవుడు ప్రకృతి దెయ్యము అంటే అర్థం ఏంటంటే రెండు శబ్దాలకే అర్థం నేను చిన్నప్పుడు హై స్కూల్లో చదివాను అంటే ఫోర్త్మానంలోనో ఫిఫ్త్ మానంలోనో చదివాను చదివినప్పుడే నాకు ఇది మనస్సుని చేయాలనిపించింది నాలుగు మోముల దయ్యము దయ్యముదా ఏ కూడా నాలుగు మోముల దయ్యము అంటాడు తిక్కన నేను తిక్కన ఆయన సంస్కృత పదం రాకుండా ఒక ఆమె ఒక భాష దానికి ఏదో ఉంది సంస్కృతంలో వాడతారు అన్ని తెలుగు పదాలు అచ్చ తెలుగు అచ్చ తెలుగు రామాయణం నిర్వచనం వస్తాను ఆ నిర్వచనం అంటే వచనం లేకుండా వచ్చాడు అచ్చ తెలుగు రామాయణం ఈ సంస్కృత పదాలు వాడతారు అచ్చ తెలుగే వాడే ఒకే సంస్కృతంలో రాముడు సీత అలాంటి అలాంటి సబ్జెక్ట్ నేమ్స్ తప్ప ఇంకా సంస్కృత పదం అనేది వాడలేదు అటువంటి కార్యం మన ఆయనే పాటించుతూ అక్కడ అప్పుడు ఆ నిర్మతి రాజు చూశాను ఆ పద్యం నాలుగు మోముల దయ్యము అంటే ఎవరు బ్రహ్మదేవుడు మంచి మెడ ఎక్కి ఎవరు మంచి మెడ పికివి అంటే మంచి మెడ ఉన్న కోది అంటే కాబట్టి కాబట్టి దేవుడు వేరు దెయ్యము వేరు కేవలము అవిద్య చేత నాకు వచ్చింది దేవుడే దయ్యము దయ్యమే దేవుడు విద్య కాబట్టి ఈ ఈ విద్య యొక్క కార్యం ఏమిటి విద్య మీకు ఎటువంటి జీవితాన్ని మీకు అనుగ్రహిస్తుంది సర్వాత్మ భావరూపమైన జీవితాన్ని అనుగ్రహిస్తుంది నిజమే ఇప్పుడు మహాత్ముల దగ్గర ఉన్నవాళ్ళు ఈ మహాత్ములు చేసే కొన్ని పనులు చూసి వీడు ఇలాంటి పనులు చేస్తున్నాడు ఏమిటంటే వాళ్ళేమో ఆశ్చర్యపోతుంటారు ఎవరు వీళ్ళు తిట్టుకోలేదు కదా మళ్ళీ వచ్చితే వీళ్ళు వాడికి ఉపకారం చేస్తున్నాడని వీళ్ళందరూ ఆశ్చర్యపోతారు మహాత్ములు అలా చేస్తున్నారు తీసిన వాళ్ళని పెట్టిన వాళ్ళని ఒకప్పుడు ఏమవుతుందంటే మహాత్ములకి సేవ చేసే వాళ్ళకి ఒళ్ళు పడుతుంది మనం సేవ చేస్తుంటే మనకు ఉపకారం చేయడం మానేసి వాడెవడో తిరిగిపోయిన వాడికి ఎందుకు ఉపకారం చేస్తున్నారే అని వీళ్ళ ఒళ్ళు కానీ మహాత్ముల దృష్టిలో అందరూ అది సర్వాత్మ భావం అందరినీ ప్రేమించడం అనే లక్షణం ఇది విద్య యొక్క ప్రభావం కాదు సాచ అవిద్య ఆత్మన స్వాభావికో ధర్మ ఇప్పుడు విద్య మనకి స్పష్టంగా తెలుస్తుంది దీంట్లో అవిద్య ఆత్మయందు ఉన్నది అంతేతమే కదా వీటికి అవి భేదం అనుభవాన్ని చూసుకోండి ఆత్మయందు అవిద్య కదా అంతేతమే భేదం అనుభవాన్ని చూసుకోండి నన్ను ఒక సజ్జనలో ప్రశ్న అడిగాను ఏమని అడిగారంటే మీరు ద్వైతాన్ని ఖండించడంలో ఒక రకమైన రుచిని కలిగి చూపిస్తూ ఉంటారు ఈ ద్వైత ఖండనమునందు ఒక ఉత్సాహాన్ని మీరు చూపిస్తున్నారు ఎందువల్ల అలాగే లేకపోతే ద్వైతాన్ని మీరు చాలా కళాఖండిగా నిర్మహమాటగా ఖండిస్తారు కారణం ఏంటి అంటే నేను చెప్పాను మీరు ప్రశ్నలు నేను అర్థం చేసుకోగలను ఐ అప్రిషియేట్ యువర్ క్వశ్చన్ ఎందుకంటే మోడర్న్ సొసైటీస్ లో ఏ రకమైన కమిట్మెంట్ లేకుండా ఉంటారు యేసే నర్వార్ది కలుగాలి అన్వేషణే కడిచేసి కుదిరస్తాం మన అవగాహనే ఉన్నక అద్వైతాని గట్టిగా పట్టుకొని వైతాని సుతరాము కర్చుకునే ప్రయత్నం మనం చేస్తుంటాం అదిడరు చేస్తాం దానికొట్లే ఏం చేస్తుం నేను చేసుదానికి శంకరుడు చేసుదానికి భగవానంద అంటే నేను ఏనాటి ఉదాహరణలు పెట్టా ఆదర్మి హింగ వేరే వేరే what would be meeting is on for that neither అడర్డకపోతులే మీరు తీ నోట్ తీసుకోండి రైట్ అంటే ఒక క్యారెక్టర్ని మనిషిని ఆ పాఠాలు విని అనేక పాఠాలు వినలేదంటే ఈయనలో ఈ లక్షణం ఉన్నది అని గమనించే ఆయన అడిగారు అడిగితే నేనేమని చెప్పానంటే okay you got a good point let me ఏం చేస్తారంటే డివైడ్ చేస్తారు వాడు మీరేమనుకుంటారు దేవుడు జీవుడు వేరని చెప్తున్నాడు వాడు తద్వారా వాడు జీవుడికి దేవుణ్ణి వేరుగా పెట్టి జీవుడికి భక్తి చేసుకునేందుకు అవకాశం ఇస్తున్నాడు జీవుడికి ఈశ్వరుణ్ణి ఆరాధించే ఒక అవకాశాన్ని కల్పిస్తున్నాడు అని మీరు అనుకుంటారు ఆ విధంగా ఆ ద్వైతానికి ఒక సెంటిమెంట్ జత చేసి అదేదో పవిత్రమైనట్టుగా మీరు చూపిస్తారు ఎందుకంటే అద్వైతంలో దేవుణ్ణి పూజించడము ఆరాధించడము ఏమి ఉండదు ఎక్కడ ఉంటుంది వాడు వీడే దేవుడై కూర్చుంటే లేదా దేవుడు వేరు జీవుడు వేరు అన్నట్లయితే చక్కగా దేవుడిని ఆరాధించవచ్చు దేవుడికి పొంగడింపు సేవ చేయవచ్చు అద్వైతి ఏం పొంగడింపు సేవ చేస్తాడు ఒక పనులు ఒకటి పడుతుంది వీడే నడుము వహిస్తాడు అంతకుముందు వీడి చేసే పొంగడింపు సేవ ఏమి ఉండదు అదే జీవుడు వేరు దేవుడు వేరు అనుకోండి ఒక కృష్ణుడు బొమ్మ ఒకటి తీసుకొచ్చి అప్పుడు వాళ్ళకి ఒకటి వేసి వాళ్ళకి అది ఉయ్యాలా ఒకటి వేసి దానికి అలంకారాలు మళ్ళీ దానికి ఏమైనా తెలియజేయడానికి ఉపయోగించి అలంకారం చేయడం ఏదైనా వెళ్ళకుండా నాకు ఒక కాఫీ ఇవ్వమంటే టైం ఉండదు ఓపిక ఉండదు కానీ ఈ పొలకి ఇవ్వాలంటే అలాకారం చేయడానికి మొత్తం కావాల్సిన ఉత్సాహం వస్తుంది దాన్ని వెనకాలం చేసి ఈ బొమ్మ దాంట్లో కూర్చోబెట్టి పాట పాడుతూ ఈ లోపల ఉంచుకోవడం ఇలాంటివి చేయాలి చేయాలంటే ద్వైతం ఉండాలి కాబట్టి మీరు ద్వైతం ఉంటే ఎందుకోవడం వాళ్ళు పొగడింపు సేవ చేసుకుంటున్నారు ద్వైతం ఉంటేనే కదా పొగడింపు సేవ అని అంటే నేను ద్వైతము అంత అమాయకంగా ఉండదు తాపకంలో చాలా డేంజర్ ద్వైతం ఏం చేస్తుందంటే జీవుణ్ణి దేవుణ్ణి విడతీసి కూర్చోబెట్టి ఆగిపోతుంది అదేం చేస్తుందంటే ఒక జీవుణ్ణి ఇంకో జీవుడి నుంచి విడదీస్తుంది తర్వాత భారతీయులకి దేవుడి ఎందు అధికారం ఉంది తప్ప భారతదేశం దాటితే వాళ్ళందరూ వేస్తులు కాబట్టి వాళ్ళకి దేవుని ఎందు వాళ్ళకి హక్కే లేదు అని చెప్తుంది ఇంకా భారతీయుల్లోకి వస్తే బ్రాహ్మణులపై దేవుని యొక్క హక్కు ఉంది బ్రాహ్మణులు కార్యవారికి లేదు పురుషులకు హక్కు ఉంది స్త్రీలకు లేదు ఎక్కడికక్కడ డివిజన్ డివిజన్ డివిజన్ ముక్కలు ముక్కలు ముక్కలు ఇది ద్వైతం నుంచి వచ్చిన దోషం therefore compartment never going to accept no way లైకాన్ని యాక్సెప్ట్ చేసే ప్రసక్తియే లేదు నాకెవరో ఉత్తమం వచ్చాయి ఫలానా మహాత్ముల యొక్క విగ్రహం ఒకటి మేము పూజారీలు చేద్దాం అనుకుంటున్నాం మీ అభిప్రాయం ఏంటి అలా ఎందుకు వచ్చిందంటే కొంతమంది ఏమన్నారంటే ఈ విగ్రహం పెట్టి పూజారీతో అవసరం లేదని కొంతమంది చేశారు కొంతమంది అన్నారు విగ్రహం పెట్టే చాలు పూజారీతం చేయక్కర్లేదన్నారు ఇంకొక చిన్న వీక్ వాయిస్ ఒకటి ఎక్కడో వినపడింది విగ్రహం కూడా అనవసరము అనేది చిన్న వీక్ వాయిస్ ఉంది దీని మీద వాళ్ళు మీటింగ్ పెట్టుకున్నారు ఆ మీటింగ్ ముందు నా అభిప్రాయాన్ని అడిగారు దాంట్లో రాశారు దీనికి మీటింగ్ ఉంది మీటింగ్ ముందు మీ అభిప్రాయాన్ని చెప్పినట్లయితే మీకు మేము వచ్చేది పుస్తకంలో మేము ఉంటాము మీ అభిప్రాయాన్ని మీరంటే మాకు రెస్పెక్ట్ ఉంది కాబట్టి మీ అభిప్రాయం నేనేమన్నా రాశానంటే ಒಂದು ಆಮರವು ಕಮೋಲಾಕೊಳೋ ಬಾಚಿ ಸಿಜೆ ಬೇತ್ರನೇಂ ರಿಸಿಯಲ್ಲಿದೆ ಅದೇ ಆಡಿಯೋ ಕನ್ಸಟ್ರಕ್ಟ್ ಹೇಳೋದು ಚಾಲ್ಕೋಯೋಕ್ಕೆ ಸಿಟಿಎನ್ ಗೆಲ್ಲೋ ಜೈ ಸೋಪರ್ తరువాత ಆ ಆ ನೆಪ್ತಿ ಡೈರೆಕ್ಟರ್ ಅವರು ಯೂಸ್ చేశారు ಅವರೂ ಯೂಸ್ ಮಾಡ್ತಾರೆ ಅವರು ದೇಹವಂತೆ ಆಲೋಂಗೆ ತಂತು ಅವರು ಚಿಂಚರು ಓ ಸ್ಟೇಟ್ ಆಗ್ಲಿಕ್ಕೆ ಅಂತ the Mahatma's body was disintegrating it has collapsed it became sick you would not revive it and he died all that you have seen that is the fate of a human body దాన్ని మీరు వర్షిప్ చేస్తారా లేకపోతే ఆ బాడీ కాకుండా ఆ బాడీలో ప్రకటమైన ఆత్మతత్వాన్ని వర్షిప్ చేస్తారా మీరు ఆత్మ విచారానికి మీరు కవిత అవ్వాల్సినటువంటి తప్ప ఒక ఫిజికల్ బాడీకి ప్రతిరూపంగా ఒక షేప్ ఒకటి తయారు చేసి దానికి పూజలు చేయడం అనేటువంటి కార్యక్రమం సుతరాము యోగ్యము కాదు అని నేను రాసేసాను రాసేసి నన్ను మీరు క్షమించగలరు నేను రాసినది మీకు ఇబ్బందికరంగా ఉన్నట్లయితే నన్ను క్షమించండి you know my advice but these is all I can say about that I cannot say anything about that or otherwise have to keep నోరు మూసుకుని ఊరుకోవాలి లేకపోతే ఏర్పడిస్తున్నారు అంటే అయితే వాటికైతే intermediate so this is how అద్వైతము మనిషి యొక్క మనస్సుని అది కలుషితం చేస్తుంది సో అది కాబట్టి అవిద్యలో అంత దోషము కాదు ఇప్పుడు సరే అదంతా బయలుదే మళ్ళీ కమింగ్ బ్యాక్ టు దిస్ ఈ అవిద్య ఆత్మస్వరూపంలో భాగమా కాదు చాలా మంది ఎలా ఉంటారంటే అవిద్య భాగం అన్నట్టుగా మాట్లాడతారు ఇప్పుడు వేదాంతం అంతా అధ్యయనం చేసిన విద్వాంసులు ఉంటాడు వేదాంతంతో చదువుకుంటాడు సమాజంలో వేదాంత విద్వాంసులు అనే పేరు ప్రఖ్యాతులు ఉంటాయి కానీ జీవితంలో వేదాంతం యొక్క ప్రవేశం ఏమీ ఉండదు ఇలా ఉన్నారేమిటని ఎవరైనా అడిగితే అడగక్కర్లేదు అడగకుండానే సమ్ కైండ్ ఆఫ్ సెన్స్ కాన్షియస్గా ఫీల్ ఆ వేదాంతం చదివేస్తే ఏమైందండి అవిద్య తొందరగా పోతుందా అంటే అదేదో అవిద్య ఆత్మధర్మమా అన్నట్లుగా మాట్లాడారు ఇటువంటి సందర్భం వచ్చేది ఇటువంటి మాట ఆర్గ్యుమెంట్ వచ్చినప్పుడు అలా నేను ఆ కరెక్ట్ చేస్తూ ఉంటాను నేను చెప్ప ఎందుకు అని చెప్పు నువ్వు చెప్పి ఈ ఏదో నీ అవిద్య ఏమిటో చెప్పు అవిద్య యొక్క రూపం ఏమిటో చెప్పు మీ అవిద్య ఏమైనానికి ఒక రూపం ఉంటుంది దానికి ఒక తత్వం ఉంటుంది దానికి ఒక కార్యం ఉంటుంది ఏమిటి కార్యము నీకు భయం ఉంటుంది భయం అవిద్య యొక్క కారణం చెప్పు నీ భయం ఏమిటో చెప్పు ఆ భయాన్ని కొంచెం పరిశీలించు and now you tell me whether that భయం పరిశీలించి చెప్పాలి ఆ భయం నీ స్వరూపంలో ఉందా లేకపోతే నువ్వు అనవసరంగా తెచ్చి పెట్టుకున్నావా నువ్వు చెప్పదు స్వరూపంలో లేదు దాని వైడి చూస్తే అవిద్యను మనం వదిలిపెట్టలేము వైడి చూసేదంటే వై యూ నాట్ లైక్ అలాగే నువ్వు కామ్యకర్మ చేస్తున్నావు వేదాంతం చదివావు కామ్యకర్మ చేస్తున్నావు వై అవిద్య ఏవాడు అవిద్య అవిద్య యొక్క కార్యం కామన కలదు ఎగ్జామిన్ కామన కామన్ ఎగ్జామిన్ చేయి వంశాంకురం కావాలి ఆత్మ ఆత్మకి వంశాంకురం అవసరమా ఈ కామన్ ఎక్కడి నుంచి వచ్చింది మీకు ఆత్మ విద్య యొక్క ప్రభావం చేసి వచ్చిందా లేదా ఇంకేదో ఇండాక్సినేషన్ ఇంకొక ఐడియా నుంచి వచ్చిందా ఈ జీవితం నా ఈ జీవం ఆ కాదు లేదు నేను చెప్తాను అంత చేయించాలి వైనా కాబట్టి అవిద్య అనేది స్వరూపం కానే కాదు అది మీరు తెచ్చిపెట్టుకున్నదే తప్ప స్వరూపం కాదు మనమే తెచ్చిపెట్టు కొంతమంది దుఃఖించడానికి అలవాటు పడి ఉంటారు అలా దుఃఖిస్తూ ఉంటారు వదిలిపెట్టారు ఆఖరికి ఏమంటావు ఈ మనిషి గురించి మాట్లాడటం ఎప్పుడు దుఃఖమైన దుఃఖించడమే పనిగా పెట్టుకున్న వాళ్ళకి సలహా చెప్పడం కూడా వేస్ట్ అని మనం వదిలేస్తాం శ్రీకృష్ణుడు అలా ఉద్దేశాడు నవి నుంచి దూరుతాయి వీడికి ఎంత చెప్పినా లాభం లేదు వీడు దుఃఖాన్ని పట్టుకుంటాడు అని వదిలేస్తాడు అలాగే కాబట్టి దుఃఖాన్ని కొంత దుఃఖం అందరికీ పడుతుంది కానీ ఆ దుఃఖాన్ని మీరు పరిశీలించి అది ఎంతవరకు ఆ దుఃఖాన్ని అలాగే సాగించడం ఎంతవరకు సబబు అనే విషయాన్ని చూస్తే దాన్ని దర్శించాల్సిన అవసరం ఉందా లేదా ఉంది మీరు మీరు రెడీ అయితే పోతుంది అది స్వరూపంలో లేదు కాబట్టి ఆ విద్య ఆత్మ యొక్క స్వరూపంలో లేదు స్వాభావిక అంటే స్వరూపమునందు ఉన్న ధర్మము కాదు యస్మాత్ విద్యాయాం ఉత్కృష్యమానాయాం స్వయం అపచీయమానా సతి ఎందుకంటే మీ స్వరూపంలో లేదని చెప్పడానికి ఇదే దృష్టాంతం మీరు విద్యకి విద్య వైపు మీరు ఓటు వేయండి విద్యాయాం ఉపచీయమానాయ విద్యకి మీరు ఓటు వేయండి లంచం పుచ్చుకోకుండా కరప్షన్ లేకుండా పనిచేసేటువంటి మనిషికి మీరు ఓటు వేయండి దేశం బాగుపడుతుందో బాగుపడదో రావాల్సి ఉంటుంది ముందు మీ ఓటర్లు అడిగండి విపరీయమానాయ విద్యని ఈ మొలక అంకురమై అంకురం మొక్క మొక్క చెప్పైనట్టుగా ఆ విద్య అలా పెరుగుతూ పెరుగుతూ ఇచ్చే సాధన ఇచ్చే కంటిన్యూస్ ప్రాసెస్ అలా విద్య అభివృద్ధి చెందుతూ ఉంటే అవుతుందో తెలిసిన అవిద్య స్వయం అపచీయమాన సతి అవిద్య తనంత సాగుగా క్షీణించిపోతుంది అంతకంటే అంటే క్షీణించిపోతుంది క్షీణించిపోయి ఓ పరిస్థితి వస్తుంది ఎప్పుడు అష్టాంగతాయాం విద్యాయాం విద్య అంటే ఆ జ్ఞానము బలాకాష్ఠను చేస్తుంది మీరు ఆత్మస్వరూపంలో నిలిచి ఉండాలి నిలిచి ఉన్నట్లయితే ఆ విద్య బలాకాష్ఠను చేస్తుంది చేరుకుంటే ఏమవుతుంది సర్వాత్మభావే పరినిష్ఠితే ఆ సర్వాత్మభావము మీ హృదయంలో వ్యక్తిగా నిలబడిపోతుంది శంకరులు దాన్ని రివర్స్లో చెప్తారు పరినిష్ఠితే సర్వాత్మభావే అంటారు తీసుకోవాలి సర్వాత్మభావము మీ హృదయంలో గట్టిగా నిలబడుతుంది అప్పుడు ఏమవుతుందో తెలుసిన సర్వాత్మనా నివర్తతే అవిద్య దీంతోటో మొత్తం అది తొలగిపోతుంది ఇంకా ఉండదు అలా ఉంటుంది లైక్ వాట్ ప్రజ్వామివ సర్పజ్ఞానం రజ్జు అక్కడ ఉన్నది రజ్జు రజ్వామి సత్య ఉన్నది రజ్జు కానీ వీడికి సర్పనిశ్చయం రజ్జు వీడికి సర్పజ్ఞానం కలిగింది అజ్ఞా అవిద్య వల్ల కానీ ఎప్పుడైతే వీడు విద్యను విద్య లేదు దీపం దీపం వెలిగించడమే విద్య దృష్టాంతంలో అమ్ము అనగానే మీరు మంత్రాలు పెట్టి కట్టెలు పట్టుకొచ్చి అలా చేయకూడదు ఏదైనా ఇప్పుడు కొద్దిగా పర్సు పర్సు పోయిందనుకోండి పర్సులో ఎంత ఉందో ఐదు వేల రూపాయలు పోనీ ఎక్కువ సొమ్మే పర్సు పోయింది పర్సు పోయినట్టున్నా ఇంకా అక్కడి నుంచి కార్తవీయార్జున మంత్రం జపం మొదలు పెడతాం అంత లేఖితనం అక్కర్లేదు అలా అక్కర్లేదు ఒక ఆయన చెప్తున్నాడు దీన ఫలము అని మొదలుపెట్టాడు పొద్దున్నే ఒక రోజుకి ఫలమా ఏ రోజు కావాలి ఫలమా అలా ఉంటుందా బతుకు ఈవేళ పాఠాలు వచ్చారు ఈ రోజు ఎంత ఫలం ఆలోచిస్తున్నారో లేదా ఒక సంవత్సర కాలం పాఠం చెబుతారా ఏ రోజు ఏ రోజు ఫలం ఉంటుందా ఇదంతా కూడా ఒక రకమైన జ్ఞానం తప్ప వేరే లేనప్పటి అది వచ్చారు ఆయన చెప్తున్నాడు ఆయన ఏమంటున్నాడంటే ఈ ఫలానా గ్రహం యొక్క ప్రభావం చేత మీకు ఆర్థిక పరిస్థితి కొంత తక్కువగా ఉండడము ఆ విషయం మీకు తెలుస్తూ ఉండడమే కాబట్టి ఖర్చు తగ్గించుకోవాలనే ఆవశ్యకత మీకు తెలుస్తూ ఉంటుంది అయినా కూడా మీరు ఖర్చు ఎక్కువగా పెట్టే అవకాశము కలదు దినఫలం దినఫలం అంటే ఆ రోజుని వాడు ఎక్కువ ఖర్చు పెట్టేస్తారు తెలిసి కూడా ఎందుకంటే ఆ గ్రహం వాళ్ళ అలాగే అంటే ఈ రోజు మీరు మీ దగ్గర డబ్బు చాలదు కాబట్టి ఇంత ఖరీదైన వస్తువు మనం కొనడానికి వీల్లేదని మీకు తెలుస్తూ ఉంటుంది అయినప్పటికీ కూడా ఆ గ్రహం మిమ్మల్ని కృషి చేసిన కారణంగా మీరు ఆ రోజు అలాగే ఎక్కువ ఖర్చు పెడతారు ఆ రోజుకి ఫలం మరి ఈ నెలలో మీరు ఎలా చేస్తారంటే కొంచెం చెప్పడానికి పెట్టాలి ఆ రోజుకి ఫలం మళ్ళీ మొన్నటికి ఫలం మారిపోతుంది అదే కాదు లేదంటే తెలిసే అయానికి లేదు మేబీ అయానికి లేదు అది తెలుసు పూర్వం ఎందుకంటే ఈ వరల్డ్ ఇది ఇప్పుడు పిచ్చాసుపత్రులకు వెళ్ళాలనుకోండి పిచ్చివాడిని వాళ్ళు పిచ్చివాళ్ళని మనం అంటాం వాళ్ళు అంటారు మేము కాదుగా పిచ్చివాళ్ళు మీరే పిచ్చివాళ్ళని వాళ్ళు ఎవరు ఎవరు ఒకరినొకరు ద్వేషించుకుంటూ రాజద్వేషాలతో డబ్బులు లెక్కెట్టుకుంటూ విద్యలు మేడలు కట్టుకుని వాటిని నిలబెట్టుకోలేక భయపడుతూ బతికి వాళ్ళకంటే పిచ్చి వాళ్ళే వాళ్ళకి పుణ్యం ఉండదు పాపం ఉండదు మనకి ఇది పుణ్యము మూట కడుతూ ఉంటాం అంటే పాపం పోగు కొడుతూ ఉంటాం వాళ్ళకి పుణ్యం ఉండదు పాపం ఉండదు మీరు తిట్టినా వాళ్ళు మాట్లాడరు మీరు పొగిడినా వాళ్ళు మాట్లాడరు కాబట్టి ఓ రకంగా ఒక అపహత పాపమ అన్నట్టుగా ఈ పుణ్యపాపము పిచ్చి వాళ్ళే లేవేమో అని అనిపిస్తుంది ఇప్పుడు రజ్జు ఉండగా మీకు సర్పజ్ఞానం కలిగిందంటే అది అజ్ఞానం వల్ల కలిగింది అలాగే పాము అనగానే మీరు పరుగులు తీస్తే స్నేహ చేరమని పట్టుకునండి పాము అనగానే అలా పరుగులు తీసుకోండి మీకు తెలుసా ఇవన్నీ ఎలా ఉంటాయంటే కుప్పి పనులు ఉందనుకోండి కుప్పి పనులు కుప్పి పనులు నొప్పి వస్తుంది ఎందుకు నొప్పి వస్తుంది లోపల పురుగు ఉంది కాబట్టి నొప్పి వస్తుంది పురుగుండాలి నేను తెలిసి దానికి కరెక్ట్ బ్యాక్టీరియాని పురుగు అంటే పర్వాలేదు ఒకరు పురుగు అక్కడ ఒలిఫెట్టా బ్రిడ్జ్ అని ఉంది అంటే మేము వెళ్తూ ఉంటాం రోజు ఆ బ్రిడ్జికి రైల్వే స్టేషన్ దానికి ఎవరో చిలకలు కూడా చౌరాస్తారు ఆ బ్రిడ్జి పక్కన ఒక కాళేశ్వర దేవాలయం ఉంటుంది అక్కడ ఒక ముసలమ్మ కూర్చుని ఉంటుంది ఆవిడ పుట్టిపోయినకి త్వరలో ఉన్న పురుగుల్ని తీసేస్తున్నారు ఆవిడ దగ్గర మూలికలు ఉంటాయి ఒకటికైనా ఆవిడ ఏం చేస్తుందంటే బియ్యం పురుగులు ఉంటాయి చూడండి వాటిని డజను పురుగుల్లో ధన్యంలో పెట్టి తెచ్చుకోవచ్చు బియ్యం పురుగులు దొరుకుతాయి మీరు బియ్యం అలా పోగేసి పెడితే పురుగు పడుతుంది ఆ పురుగుల్ని వాటిని ఏరి ఓ గనుల్లో వేస్తుంది వీడు వస్తాడు నాకు పురుగులో కూర్చోడు నాలుక రోడ్డు బాగా తెలిసి తలపై కట్టమంది వీడు బాగా రోడ్డు తెలిసి తలపై కట్టాడు ఆడ పొడకతోటి ఇలా ఇలా పొడిచి పొడిచి వస్తుందిరా పురుగు వస్తుందిరా పురుగు అని చెప్పేసి తక్కువ వాడి ముందు పడేసుకుంటుంది వీడు అనుకుంటాడు నా పురుగు చేశాడు పురుగుకి పది రూపాయలు తీసుకునేది ఆ రోజుల్లో మరి ఇప్పుడు ఎంత తీసుకుంటున్నారు ఒక్కో పురుగుకి పది రూపాయలు తీసుకునేవాడు వీళ్ళు వెళ్ళి పొగ్గు తీయించుతూ వచ్చేవాళ్ళు చెవులో చెవులో పర్సలు తిరిగి లోపల పురుగులు వస్తాయి చెవులోంచి పురుగులు వస్తాయి పురుగు వదులుతాడు వీటికి నొప్పి తగ్గుతుంది పురుగు తీసేయగానే నొప్పి తగ్గుతుంది వీడు ఇంటికి వస్తాడు ఇంటికి వచ్చి నొప్పి ఎగిపోయిందని ఇంకా కొంత లడ్డు భోజనం చేస్తాడు మళ్ళీ and one person was going for this నన్ను అడిగాడు అది చెప్పాడు నాకు చూడాలి दिमाग होना है वादा మీకు ఆవిడ మీద ప్రేమతో వెళ్ళి వంద రూపాయలు ఇచ్చారా నాకు నేను కూడా వంద ఇస్తాను రెండు వందలు ఇచ్చారా అంతేకాని నువ్వు పోతే డెంటిస్ట్ డెంటిస్ట్ గ్యారంటీ ఫార్మ్ అయింది మరి డెంటిస్ట్ ఏం చేస్తాడంటే ముఖ్యంగా అడ్డేట్కుండా ఇచ్చేదాన్ని లేకపోతే నువ్వు ఈ పురుగుల వైద్యానికి వెళ్తే ఆ పన్ను ఓడమే కావాల్సి వస్తుంది నెక్స్ట్ పన్నుకి సంక్రమిస్తుంది ఈ పన్ను ఓడమించడానికి నెక్స్ట్ పన్నుకి ఇదే వెళ్తుంది ಬದಲಿಂದಿ ಕೊರದಿಂದಿ ಕೊದಿಂದೆ ಕೊ. ಈ ಪ್ರಜವಾಮಿವ ಸಪ್ತಜ್ಞಾಂ ಪ್ರಜ್ಞುಷ್ಠಿ. ಇದು ಅದಿತಿ ಜ್ಞಾನದ ಕಥೆಯನ್ನು ಹೇಳುತ್ತಾನೆ. ಯಾವುದು? ಅರ್ಜುನಕ್ಕೆ ಬಲ್ಲನ ಹೇಳುತ್ತಾರೆ ಸಪ್ತಜ್ಞಾನ ಯಾವಾಗೋಕ್ಕೆ. ದಾನಿ ಕಾರ್ಯವೆಯನ್ನು ಬರಿಮ ಕೂಡ సత్యోక్తం ఇదే విషయాన్ని శృతి ఒక చోట చెప్పింది ఏమని ఎత్ర అస్య సర్వమాత్మైవాభూత్ సత్యేన కల్పస్యే ఇప్పుడు చూస్తున్నాడు అన్నప్పుడు చూసేవాడు వేరు చూడబడేది వేరు చూసే ఉపకరణము వేరు ప్రమాద ప్రమేయము ప్రమాణము అని ప్రమాణం అంటే కొంతమంది గీతలు వేసేస్తూ ఉంటారు ఏదో ప్రమాణం అంటే ఉపకరణము అని అర్థం ప్రమాయాకరణం ప్రమాణం నాకు మొన్న ఇంజనీర్స్ లో విద్యార్థులు అనమాట ప్రమాణం అనేది ఎక్సెప్ట్ అయిపోయినా ఆవేశపడు నేను నువ్వు ఆవేశపడు కూర్చో కాదండి ప్రమాణం వేదంలో చూడు నువ్వు ఈ వేషాలు వేయకు డోంట్ బి సెంటిమెంటల్ అయిపోతుంది వాడు నేను వేదం ప్రమాణం అంటే వాడు నేను నహి నహి శృతి గతం అవి ఘటం పటవికి మీష్టే అన్నాడు శంకర్ ఎవరైనా విన్నవారు వంద వేద వాక్యాలు వచ్చి కూడా ఘటాన్ని పటముగా చేయటకు సమర్థములు కాదాలు అని ఆయన అంటున్నారు ఎవరైనా విన్నావా ఈ మాటను పూర్తి వేద ప్రమాణం వేద ప్రమాణం వల్ల సెటిల్మెంట్ అయిపోవచ్చు కూర్చోవు ఇది కామన్ పాయింట్ అసలు ప్రమాణం అంటే తెలుసు ఆ ప్రమాణం అంటే అది జ్ఞానాన్ని నువ్వు ఇలాంటి వేషాలు ప్రమాణం అంటే ప్రమాయాస్తరణం ప్రమాణం కన్ను ప్రమాణం ఎందుకంటే రూపజ్ఞానానికి అది సాధన చెవి ప్రమాణం ముక్కు ప్రమాణం ఇప్పుడు అర్థమైనా నీ ప్రమాణం మూడుకి సెంటిమెంట్ పెట్టుకో ముక్కు దిబ్బడేసింది అనుకో నీ ప్రమాణం ఏమైంది అక్కడికి శతమానం వస్తుంది కాబట్టి ఊరికి అర్థం చేయక సో ప్రమాణము ప్రమాత ప్రమేయము సహ పశ్యతి వాడు దానితో దానిని చూస్తున్నాడు ఇప్పుడు చూసేవాడు ఆత్మస్వరూపం ఇప్పుడు చూసేవాడు ఎవరండి చైతన్యమా కదా చూసేవాడు చైతన్యమా మీకు సందేహం చైతన్యం చూపు కన్నట్టే కన్నంటే ఆ నల్లగుడు ఆ పైన ఆ కన్నురెప్పలు అది కాదు కన్నంటే చూపు కన్ను అంటే చూపు కాబట్టి ఇప్పుడు కన్నురెప్పలు అది చక్కగా అలంకరించుకుని కళ్ళను పెట్టుకోలేదు ఆవిడ ఏమి ఆవిడ అవుతే ఆయనకి ఏమీ కనపడదు ఏం లాభం కాబట్టి చూపు కన్ను అంటే చూపు ఇప్పుడు చూపు అది చైతన్యం యొక్క ఒక రూపమే అంటారా లేకపోతే చైతన్యం నుంచి విడిపోయి ఉంటుందా చైతన్యం ఉంది ఈ జ్ఞానం కలగాలి కదండి ఎందుకంటే జ్ఞాన సాధనం అంటే అది కూడా జ్ఞానము యొక్క ఒకనొక రూపం జ్ఞానం యొక్క ఒకనొక రూపం ఇప్పుడు మీరు ఒక అంతరిక్షంలో ఉండే ఒక వస్తువుని బైనాకులతో చూస్తున్నారనుకోండి అంతరిక్షంలో ఉండే వస్తువు సూర్యకాంతిలో ప్రకాశించాలా అక్కర్లేదా ఈ బైనాకులను సూర్యకాంతిలో ప్రకాశించాలా అక్కర్లేదా లెన్స్ అవన్నీ దాంట్లో సూర్యకాంతి ఉండాలా అక్కర్లేదు కాబట్టి ఇక్కడ సూర్యకాంతి బైనాకులస్ లో సూర్యకాంతి ఆ చూడబడే వస్తువు ఏంటి సూర్యకాంతి ఆ సూర్యకాంతి ఉండాలి అంతే ఏది లేదు చీకట్లో బైనాకులస్ ఉపయోగపడతాయి కాబట్టి చూపు అంటే చైతన్యమే అంతేకానే మనకి ప్రధానంలో వాక్యం ఉంది పశ్యం చక్షు శృణ్వన్ శ్రోత్రం మన్వానో మన ఏమిటి ఆత్మ చూస్తున్నదై ఆత్మయే చూపు అవుతుంది వింటున్నదై ఆత్మయే వినికిడి అవుతుంది చెవి అవుతుందని కాదు వినికిడి అవుతుంది మననము చేసుకున్నది ఆత్మయే మనస్సు అవుతుంది కాబట్టి ప్రమాణం కూడా చైతన్యమే ఇంకా ప్రమేయం దగ్గరికి రండి ప్రమేయం అంటే చైతన్యం కంటే బయట ఉండదని మీకు మనం ముందే చెప్పాం ఎస్ఏ ఇస్ పరిస్థితి కాబట్టి మీరు ఘటాన్ని చూడరు ఘటాకారంగా ఉండే చైతన్యాన్ని మీరు చూస్తారు లోపల ఘట ఉంటుందా ఘటాకారంగా ఉండే చైతన్యం ఉంటుందా ఘట జ్ఞానం ఉంటుంది కాబట్టి ప్రమాద ప్రమాణం ప్రమేయం అంత చైతన్యమే కాబట్టి ఎవడైతే ఎత్తులకు అస్య సర్వం ఆత్మ ఇవ్వకు ఎవరికి ఎవరి యొక్క విజ్ఞానంలో సర్వము ఆత్మయే ఎవరైతే సర్వాత్మభావం నుండి నిలిచి ఉంటాడో వాడు తత్ కమ్ కేన పశ్యే వాడికి నేను చూసేవాడను అది చూడబడేది ఇది చూసే సాధనము అనేటువంటి డివిజన్ కొలాప్స్ అయింది అజ్ఞానికి ఎలా ఉంటుందో తెలిసిన ఇతర ఇతరం పశ్యతి ఈ విధంగా ఆ విద్య యొక్క స్వరూపాన్ని ఉపనిషత్తు చెప్పింది ఇత్యాది తస్మాత్ ఆత్మధర్మ అవిద్య కాబట్టి అవిద్య ఆత్మధర్మము కాదు ఒకప్పుడు ఆత్మధర్మమే కనుక అయితే అది ఎప్పటికీ పోదు అది అలాగే ఉంటుంది ఆత్మధర్మము కాదు నహి స్వాభావిక ఉత్సిత్తి కదాచిదతి ఉపపద్యతే ఒకటో ఆత్మధర్మం అయిందనుకోండి స్వాభావికం అంటే స్వరూపంలో ఉన్నది అయిందనుకోండి అప్పుడు దానిని ఎగరగొట్టుట దానిని తీసివేయుట ఎన్నటికీ సంబంధం ఇప్పుడు మీరు చేతను ఇలా పోసినప్పుడు ఊహ ఎగిరిపోతుంది బియ్యం ఎగిరిపోతుంది ఎనకి దరికి చేం సో యేజు ఫై నించ్ వచ్చి వాడిందో దాన్ని ఎరగకపోత అసలు ఉన్నదాన్ని వీరు ఎరగకపోతారు సౌపాన్ని ఎవరు ఎరగకపోతారు రైట్ వాట్ సబియేవి వా అవుస్ నియ ప్రకాశ జో ఓహో ఇప్పుడు కూతురు వచ్చి రేఖ అవుస్తది దిరువ దేకిల కంటా కూతురుంటే కవర్ చేస్తో రేఖ అవుస్తది ఇంకో Galois ఆ రేఖ అవుతది కానీ గాలి ఎత్తి గాలి వేస్తే సూర్యుడి వేలు వెళ్ళిపోతుందా సూర్యుడి వెలుగుని గాలి ఎగరగొట్టగలదా అలాగే ఆత్మస్వరూపంలో అధర్మం అనేది యథార్థంగా స్వరూపంలో ఉండదు ఉన్నట్టుగా సూర్యుడి మీద మేఘాలు వచ్చినట్టు అనిపిస్తుంది విద్య అనే గాలి ఇస్తే అవిద్య అనే మేఘాలు వస్తాయి ఇదే తప్ప ఆత్మస్వరూపంలో భాగం ఎన్నడూ కాదు అవిద్య ఈ విషయం మీరు తెలుసుకున్నారనుకోండి మీకు పెద్ద ఊరట ఎందుకంటే మీరు మీరు అవిద్యను అవిద్యగా తెలుసుకుంటూనే అది అవసరమైపోతుంది అదే అవిద్య యొక్క లక్షణం ఏమిటంటే అవిద్య అని తెలుసుకుంటూనే ఎందుకంటే అది ఉండడానికి కావలసిన ఆయన యాంకర్ దానికి ఏమిటి యాంకరు ఆత్మస్వరూపంలో భాగం అయితే అది మీరు ఎంత కృషి చేసినా పోదు అలాగే ఉంటుంది అలాగే ఆత్మస్వరూపంలో భాగం కాదు కాబట్టి ఇప్పుడు చందనకు చందన గంధాన్ని నేలలో కలిపి స్థితి చేశారనుకోండి అంతా చందన సుగంధం వస్తుంది చీకుడు చూస్తే ఉంటుంది అదే చందనము చెక్కలు తీసుకుని జీవులు ఉంచితే పోతుందా కాబట్టి ఆత్మధర్మము కాదు అజ్ఞానము ఆత్మధర్మము కాదు మీరు కావాలని అట్టి పెట్టుకుంటే ఉంటుంది తప్పది మీరు బాగు దాన్ని తీసేయడానికి మీరు రెడీ అంటే అది పోతుంది తస్మాత్ మోక్ష ఉపపద్యతే అంటే పంచమే ఆ విద్య నుండి మోక్షము సంభవమవుతున్నది కాబట్టి మోక్షం అనేది అదేదో అసంభవమైన విషయం ఏం కాదు మీరు అనుకున్నంత భయంకరమైనంత కష్టం కూడా కాదు ఎందుకంటే అజ్ఞానం అనేది మీ స్వరూపం కానే కాదు మీరు దాన్ని విడిచిపెట్టడానికి రెడీ ఎప్పుడైతే అప్పుడే తర్వాత తద్వా అస్యైతత్ అతిథిదా అపహత పాప్మా అభయగం రూపం చాలా గొప్ప మంత్రం అది దానికి అవతారిక ఇదానీ సర్వాత్మభావో మోక్ష విద్యాఫలం వ్యాకారక ఫలశూన్యం చూడండి మోక్షము మోక్షము అంటే దాన్ని మీరు సెంటిమెంట్ పెట్టేయకూడదు దాన్ని మోక్షము అంటే అలా సెంటిమెంట్ పెట్టేయకూడదు మోక్షం అంటే ఒకవేళ ఏమని చెప్పారంటే మీరు గోలోకానికి వెళ్తారు అక్కడ ఎప్పుడు కూడా డ్యాన్స్ ప్రోగ్రామ్ నడుస్తూ ఉంటుంది మీరు కూడా అక్కడ జైలు డ్యాన్స్ చేయవచ్చు అది మోక్షం అలా డ్యాన్స్ చేసి ఇంకొక ఆయన చెప్పారంటే మోక్షం అంటే విమానం వస్తుంది ఆ విమానంలో నందులు సుమందులు పన్నెండు air hostess main air hostess ఇంకా ఎవరో ఎయిర్ హోస్టెస్ ఉంటారు పైలట్లు నందులు సుమందులు ఇంకా ఎవరో ఎయిర్ హోస్టెస్ ఉంటారు వీళ్ళందరూ పైలట్లు ఎయిర్ హోస్టెస్ ప్రస్తుతానికి ఆ విమానం వస్తే ఆ విమానంలో మీరేమో అక్కడికి వెళ్తారు వైకుంఠానికి వెళ్తారు మళ్ళీ దీంట్లో చెందడం ఏమైనా వెళ్ళి దానిలో స్పర్ధలో కనుకుంటుందంటారా అంటే అలా వెళ్ళిపోతుంటే పక్క నుంచి కనపడుతుంది అక్కడ ఆగి వెళ్ళడానికి అవకాశం ఉండదు ఇది డైరెక్ట్ ఉందండి తక్కువ పుణ్యం చేస్తున్న వాళ్ళకే స్వర్గం కాబట్టి డైరెక్ట్ గా లేదంగా శ్రీకృష్ణుడిని బ్రహ్మదేవుడు అడిగారు నువ్వు వైకుంఠానికి వెళ్ళినప్పుడు ఒకసారి మా లోకంలో ఒకసారి ఆగవయా నువ్వు విఐపీవి కదా మేము మాకు ఒక సంతోషం ఉంటుంది నువ్వు వచ్చిన సంతోషం అని అడిగాడు మరి ఎవరు అడిగాడు నాలుగు వాళ్ళతోనే అడిగాడు అంటే నేను చూస్తానే అన్నాడు నోట్ చెప్పచ్చు కదా నోట్ చెప్పలేదు మరి దాంట్లో కొంత డిప్లోమసీ శ్రీకృష్ణుడు కదా అందరికీ శ్రీకృష్ణుడు అంటే అదో లోపల ఆయన పెద్ద డిప్లొమాటిక్ పర్సన్ ఆయన నోట్ చెప్పలేదు ఎస్ఎస్ చూస్తాను అన్నాడు ఎస్ఎన్ అన్నాడు అక్కడ బ్రహ్మదేవుడు పూర్ణము మోహన్ని పెట్టుకుని పాటలు అలంకారాలు అన్ని పెట్టుకుని మాల గజమాల ఇవన్నీ పెట్టుకుని రెడీగా కూర్చున్నాడు శ్రీకృష్ణుడు ఏం చేశాడంటే విమానం ఆత్మను గర్భిపోతుంది ఆపదలను సో అలాగే మీరు బయట మాట్లాడుకుంటారు ఇది మోక్షం ఇది చెప్పేందుకు గర్భించబడి ఇది చెప్పడం దీన్ని చెప్పడం ఏంటంటే మామూలుగా ಇಲ್ಲ ಉಪಸಾದ್ ಪಟ್ಟಿ ನವ ಹೊಸದೋ ಅಂತ ಹೇಳೋದು ತಾಂತ್ರಿಕವಾಗಿ ಡಿರೇಕ್ಟ್ ಆಗಿ ಇರೋದು ಆಬ್ಜೆಕ್ಟಿವ್ ಡಿಯೋಂಗ್ ಇನ್ ಉಪಸಾದ್ ಬಲದ ಸ್ಥಾಪನೆ ಒಂದು ಬಾರ್ಲಿ ಚೇರ್ ಜೋ ಪಾರ್ಟಿ ಚೇರ್ ಜೋ ಪಾರ್ಟಿ ಎಂಎ ಪುರಾಣ ಜೋ ಪಾರ್ಟಿ ಐಮೆ ಜೋತಿನಾ ಏನಾ ಬಾಲೋ ನೀಟರ ಅಂತ ಹೇಳೋದು ಜೋ ಪಾರ್ಟಿ ಚೇರ್ ಇನ್ನಿ party chair long time party chair ಕಾಬಾಟಿ ಮೋಕ್ಷಮೋಡ್ ಕೇರ್ ನೀರ ಆ ರಕಮನ್ನ ಟುಂಟೆ దాని చుట్టూ ఒక కళ ఇచ్చే ప్రయత్నం చేయకూడదు మోక్షం అంటే ఏమిటో చూస్తున్నాడు you're free from desires you're free ఇప్పుడు చెప్పండి ఇది డూయబుల్ అన్నా తర్వాత మీ లోపల ఏదైనా అసంతృప్తి ఉంటే అదిపో మీరు నాకు ఫీల్ అసంతృప్తి వాటి లేదని అసంతోషం ఉండదు అసంతృప్తి ఉండదు కామనలు ఉండవు భయాలు ఉండవు తాపాలు ఉండవు కోపాలు తాపాలు ఉండవు కంప్లైంట్లు ఉండవు మనస్సు దేహము ఇంద్రియములు మనస్సు యూ హ్యావ్ స్పేస్ వాటి డైరెక్ట్ వాటి మీకు రహస్యం చెప్పుంటారా నీ హృదయం ఎప్పుడే కాపాలు కోపాలు భయాలు కారణములు లేవో నీ బాడీ మైండ్ కూడా ఆరోగ్యంగా ఉంటుంది ఇవన్నీ వచ్చి ఆరోగ్యాన్ని చెరగొడుతూ ఉంటాయి దేహాభిమానం కూడా లేకుండా పోయినట్లయితే దేహం దాని దాన్ని అన్నది విభజన బతకాల్సినంత రాకపోతుంది ఎప్పుడో దాన్ని టైం అయితే పడుతుంది ఇది గాలిగా సంసార ఈ పత్తర పత్తర పతా పత్తాలు ఉంటుంది ఈ పత్తా ఎక్కడ పడుతుంది ఎక్కడ పడుతుంది ఎక్కడ పడితే ఎక్కడ పడితే ఎక్కడ పడినా ఉంటాయి ఈ పత్తాన్ని పట్టుకుని ఇంటి నుంచి మోసులు వేసి దండాలు పెట్టి పూజలు చేసి ఇదంతా కూడా ఆసుని ఉపనిషత్తు జాగ్రత్తలు చూసుకోండి ఆసుని ఉపనిషత్తు లోకంలో ఆసుని ఉపనిషత్తు చరణంలో ఉంటుంది కాబట్టి ఇదే ఇదే మోక్షం నేను చెప్పిందే మోక్షం ఇది మోక్షంలో ప్రధానమైన లక్షణం ఏంటంటే ప్రేమ ఆ ప్రేమకే మరో పేరు సర్వాత్మభావ కాబట్టి ఇది మోక్షం ఈ మోక్షము ఎలా వస్తుంది మీకు జ్ఞానాన్ని వస్తుంది ఇప్పుడు మోక్షము కర్మఫలం కాదు విద్యాఫలం కర్మఫలం ఇందాక నేను చెప్పేటువంటి గోలోకం అది కర్మఫలం అయితే అవ్వచ్చు అంతే తప్ప విద్యాఫలం విద్యార్థి అంటే జ్ఞానం ఆత్మజ్ఞానం యొక్క ఫలమే మోక్షం అంతేకాదు ఈ మోక్షంలో క్రియలు ఉండవు కారకంలో ఉన్న క్రియ ఉండకపోతే కారకం ఉండదు ఎందుకంటే క్రియాన్వయి కారకం గ్రహించినది క్రియలో అన్వయించే పదార్థానికి కారకము ఉండదు క్రియ లేకపోతే కారకం ఉండదు ഇയ മെയിൻ ടെൻഡർ ആണ് തോന്നുന്നു ഇനി ഇതെല്ലാം വെച്ചേ ഈ ചില ഉദാഹരണോ ഒരു ഔട്ട് ഇതിനെ വെറ്റോ എക്സാമ്പിൾ ആൾ വെറ്റോ പറഞ്ഞതൊക്കെ ഇതിനെ വെച്ചാൽ ഈ ഈ ഫർണിച്ചർ ഷോപ്പ് വാട് ഉണ്ട് ഫർണിച്ചർ ഷോപ്പ് വാട് ഉണ്ട് സോഫ ഓർ മുതിരോ മൺസറിനെ വിട്ട് നമ്മ തോന്ന വൈ ബൈട ഒരു ചിത്രോടോ ഒരു ഉദാഹരണം ഹേ അതുകൊണ്ട് എവിടെയైనా പോട്ടെ അവിടെ പരി ఎవరో కొనలేదనుకోండి ఆ విషయం పని ఎవరో ఒకటి ఏదో ఒక కొన ఉంటాడు సో కాబట్టి అలాగే క్రియ ఉండాలి మోక్షంలో క్రియ ఉండాలి క్రియ ఉంటే కారకాలు ఉంటాయి ఫలం మీరు మోక్షం ఏమని చెప్తారు తెలిసిన వైకుంఠానికి వెళ్ళి అక్కడ శ్వేత సముద్రం ఉంటుంది శ్వేత సముద్రం అంటే పాల సముద్రం అని వీళ్ళ అభిప్రాయం నిజంగా పాలని వర్ణిస్తారు ఏమని చెప్తారంటే ఆ పాల నుంచి మేడల నుంచి వేసే గాలి చాలా అద్భుతంగా ఉంటుందని చెప్తాను పాల నుంచి మేడల నుంచి వేసే గాలి అద్భుతంగా ఏమి ఉండదు వికారం కానీ అలా చెప్తారు ఆ పాల పాల కెరటాలు వస్తుంటే చూడటానికి అద్భుతంగా ఉంటుందంటారు ఏ పాల కెరటాలు చూడటానికి ఏదైనా ఒక ఇతర ప్రమాదం కాకుండా వేసుకుంటే తప్ప అలా చరకాలు వస్తుంటే అద్భుతంగా ఇవ్వలేదు ఎందుకంటే చేయకుండా జిడ్డు అది కూడా చాలా అన్హైజీనిక్ గా ఉంటుంది మాటకి అర్థం లేదు కాబట్టి అది నిజంగా కాలేమీ కాదు కూడా దిమాగ్ హోమా సో అక్కడ బీచ్ ఆ బీచ్ లో ఇసుక బంగారము మనుల యొక్క పౌడరు వల్ల మీకేమన్నాము ఇసుక ఇసుక రాజువల ఇసుక బంగారం ఇసుకుందనుకోండి వాడు దూతారు ఇసుక వెతికి పోసుకుంటే ఏమవుతుందో బంగారం ఇసుక వెతికి పోసుకుంటే అదే చూసారు కంట్లో పడి కూడా అది చూసేసారు కాబట్టి ఇలాంటి వర్ణనలు ఎందుకు త్వరగాని వర్ణనలు ఈ కవులు ఇలా తయారు చేసుకుంటారు ఆ కవులు చెప్పేటువంటి వర్ణనంలో స్నానం సత్యమేం స్నానం సారమేం లేదు తత్వం ఏం లేదు పూర్వం కవులు వైద్య మనుషులు వాళ్ళు చేసే కవనములో ఉండే ఆనందం వీటి దీంట్లో ఏముండదు ఇదంతా కూడా సెంటిమెంట్ సో అక్కడ కూర్చుని వీడు అక్కడ కూర్చుంటాడు వీడికి వీడు వీడి భార్య కూర్చుంటాడు అంటే అర్థం ఏంటి వీడి భార్య వీడికి వదలదు లేకుండానికి వెళ్ళినా ఆవిడ బంధం ఇది అదర్వే అంశం వీడి బంధం ఆవిడికి వదలదు అంటే జీవులందరూ కూడా భార్యాభర్తల కింద డివైడ్ అయిపోయి ఫిక్స్ అయిపోయి ఉంటారు ఆ బంధాలు అలాగే ఉంటాయి మనం వెళ్ళినా కూడా ఇచ్చాయి అక్కడ ఈ భార్య భర్త కూర్చుని అక్కడ విష్ణు సహస్రనామం పారాయణ చేస్తుంది అది మోక్షం మళ్ళీ అక్కడ విష్ణు సహస్రనామం అంటే మళ్ళీ తెలియదు మళ్ళీ పారాయణ చేయాలంటే మళ్ళీ ఏదో పుస్తకం ఏదో ఉందా ఆశీర్వాదం ఉందని ఇవన్నీ ఉండాలి మళ్ళీ దానికి ఇస్తారు ఇదే మోక్షం క్రియాకారక ఫల దృష్టాంతం సరిగ్గా చెప్తారా అంటే ఏదైనా మీకు అసలు అసందర్భంగా చెప్పినట్టు దృష్టాంతం నేను మోక్షంలో ఉండే స్వరూపం క్రియాకారక ఫలం మీకు ఏదో ఒకటి చేయాల్సిన అవసరం ఉండి చేశారనుకోండి మీరు కర్త అవుతారు మీరు బంధంలో ఉంటారు చేయాల్సిన అవసరం ఏమీ లేదు చేస్తున్నాననే కర్తృత్వం ఏం లేదు పని అవుతూ ఉంటుంది ఆనందం పొందుతూ ఉంటుంది అది క్రియాకారకత్వశీలంగా ఉంటుంది కాబట్టి దీన్ని సహా ప్రత్యక్షతో నిర్దిశ్యతే ఆ మొత్తాన్ని ప్రత్యక్షంగా ప్రత్యక్షంగా అంటే అర్థం ఇలా ఇదిగో ఘటమూలం అలా కాదు అన్నిటికీ పిలిపి ఒకే మంత్రం అన్నట్టుగా అర్థం చెప్పకూడదు విచక్షత అంటే కళ్ళకు కట్టేట్లుగా నిర్దేశించబడుతుంది అంటే కళ్ళకు కట్టున్నట్లు అంటే అర్థం ఇలా కళ్ళకు కట్టేసాను కాదు బాగా తెలిసింటున్నాను చెప్తున్నాను విచక్షతో నిర్దిశ్యతే చెప్పండి కళ కట్టినట్లుగా చెప్పండి మీరు అంటే దాంట్లో పాజిటివ్ చెప్పి ఏముంటుంది మళ్ళీ నెగిటివే చెప్పాలి దేని ఎంతైతే అజ్ఞానము కామనలు కర్మలు ఉండవు ఇప్పుడు మీరు చెప్పండి నాకు నేను మిమ్మల్ని అడుగుతాను కర్మల ఎందు శ్రద్ధ కర్మలకి కట్టుబడిన వాడు ఈ భాష్యాలు చదివితే వాడికి అనుభవిస్తుంది అంచేతనే వాళ్ళు ఏం చేస్తారంటే ఈ భాష్యాలు సతమత ఎందుకంటే కర్మలు చేసుకుంటూ వాళ్ళు ఏదో తప్పు చేయడం దీన్ని చదివి ఆత్మనిష్ఠుడుగా ఉండడం చాలా కఠినమైన విషయం కర్మనే ఉంది కర్మ చేయడం కాబట్టి దేనికైనా పట్టుకుంటాను కర్మల ఎందు ఒక నిష్ట దాని ఎందు ఒక ఆసక్తి హ్యాబిట్ హ్యాబిట్ అయిపోతుంది మీకు ఇంకో రహస్యం చెప్తాను మీరు చూడకూడదు హ్యాబిట్ కిల్స్ లవ్ అని అన్నాడు ఒక హ్యాబిట్ వచ్చిందంటే లవ్ పోతుంది మీకు నేను దృష్టాంతం చెప్పంటారా మీరు ఏమనుకోవాలని నాకు విష్ణు సహస్రనామంలో ఒక నామం మీద అది వినగానే నా మనస్సుకి కలిగే ఉత్సాహం ఉల్లాసం ప్రేమ రోజు పదిసార్లు పారాయణ చేసే వరకు ఉండదు ఎందుకంటే హ్యాబిట్ కిల్ లవ్ ఈ వారు వాళ్ళతో చెప్పి వాళ్ళు పాపం చాలా కష్టపడుతున్నారు ఇది ఎడిట్ చేసే హ్యాబిట్ మీరు అదే రీసైకిల్ చేసుకుంటూ ఉంటే దాని మీద ప్రేమ ఉండదు కాబట్టి ఆ స్వరూపంలో కర్మ ఉండదు కర్మ అంటే ఏముంటుందని దాన్ని రిపీట్ చేస్తూ ఉంటాం స్వరూపంలో కర్మ ఉండదు మీరు ఏదైనా కర్మ చేసినప్పుడు కూడా అది రిపిటేటివ్ గా చేయకూడదు ప్రేమతో చేయాలి దేవుడి దీపం వెలిగించాలనుకోవడం రోజు వెలిగించే దీపం అయినట్టుగా వెలిగించకూడదు అప్పటికప్పుడు ఫ్రెష్ గా ప్రేమతో వెలిగించాలి అలాగే విష్ణు సహస్రనామ పారాయణ కూడా ఎక్కువ చేసి పారాయణ అన్నట్టుగా హడావిడిగా చేయడం కాదు ప్రేమగా ప్రతి పదాన్ని అర్థం చేసుకుంటూ విష్ణు సహస్రనామం స్టాండర్డ్ సహస్రనామం కాబట్టి క్యారీ ఇది రియల్ గుడ్ వేదాంతానికి బాగా దగ్గరగా ఉండే సహస్రనామం దాన్ని ప్రేమగా పారాయణ చేయాల్సి ఉంటుంది హ్యాబిట్ కిల్స్ లవ్ అని ఒక రూల్ ఒకటి ఉంది దాన్ని అర్థం చేసుకుని మనము అది ఒక హ్యాబిట్ కింద మారిపోకుండా లవ్ లేని పరిస్థితి వచ్చేయకుండా జాగ్రత్త పడి పారాయణ చేసుకోవాలి anyway so the point is అవిద్యా కామ కర్మాన్ని నష్టాన్ని మోక్షంలో ఇవి ఉండవు అదే తత్ప్రస్తుతం ఇప్పుడు కాపు మోక్షము ముందు అవిద్యాకామ కర్మలు కర్మ అన్నది ప్రస్తుతం అంటే ప్రస్తుతం అంటే అది ప్రస్తావించబడినది దాన్ని ప్రస్తావించి మనం చర్చిస్తూ ఉన్నాము ఎత్ర సూక్త నకంచన కామం కామయతే నకంచన స్వప్నం పశ్యతి ఎట్లా అంటే ఏ కాలంలో అయితే సూక్త గాఢముగా నిద్రించినాడో అంటే ఏమైనట్టు వ్యాకరణ అవస్థ ఇహలోకమైనది స్వప్నావస్థ పరలోకమైనది సుశుద్ధి అవస్థ అజ్ఞానాన్ని పక్కన పెడితే పరమోలోక ఆత్మలోక కింద సుశుద్ధి అవస్థని నిరూపించే ప్రయత్నం చేస్తున్నారు ఓకే సో అంటే తులీయం తులీయము కానీ తులీయానికి దగ్గరగా సుశుద్ధి ఉంటుంది అందుకోసం అలా చెప్తున్నారు చూద్దాం అసలు డెవలప్స్ మీకు అక్కడ ప్రకటిస్తారు ఏ కాలం నుంచి అయితే మీరు గాఢంగా నిద్రిస్తారో ఆ కాలం కాలమునందు ఏ కోరికను కోరదు జనం ఉంటే నాకు జాగ్రత్త కావాలి నాకు ఇది కావాలి పళ్ళు కావాలి సో ఇది కావాలి కావాలని తెల్లాకంటే తెల్లే ఉంటే కళ్ళు మూసుకోడుకో మూతా ఉంటే నేను చూసుకున్నాం ఎందుకంటే కళ్ళు మూసుకోడుకుంటే ఈ పిచ్చి కోరికలు ఏమి ఉండదు అలాగే కంచన స్వప్నం పరిస్థితి మళ్ళీ స్వప్నం చూస్తున్నాడు అనుకోండి మళ్ళీ కోరికలన్నీ తయారవుతాయి ఏ స్వప్నాన్ని కూడా చూపుటలేదు అటువంటి స్థితిని సర్వా అస్నేక ప్రతిచ్ఛంద అపహతపాత్మ అభయం రూపం అనే మొత్తం వర్ణిస్తూ ఉన్నది అని అంటారు ఈ మంత్రాన్ని శుక్రవారం